بسم الله الرحمن الرحيم سورة أنزلناها وفرضناها وأنزلنا فيها آيات بينات لعلكم تذكرون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇది మేము అవతరింపజేసిన ఒక సూర మేము దానిని విధిగా చేశాము మీరు గుణపాఠం నేర్చుకుంటారేమో అని అందులో మేము స్పష్టమైన ఉపదేశాలను అవతరింపజేశాము الزانية والزاني فاجلدوا كل واحد منهما مئة جلدة ولا تأخذكم بهما رأفة في دين الله إن كنتم تؤمنون بالله واليوم الآخر وليشهد عذابهما طائفة من المؤمنين వ్యభిచారిని వ్యభిచారి ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరిని నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి మీరు అల్లాపై అంతిమ దినంపై విశ్వాసము ఉన్నవారే అయితే వారి మీద కనికరం చూపే తలంపు అల్లాహ్ ప్రసాదించిన ధర్మ నిర్వహణ విషయములో మిమ్మల్ని అడ్డుకోరాదు వారిని శిక్షించేటప్పుడు విశ్వాసుల వర్గం ఒకటి అక్కడ ఉండాలి الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان أو مشرك وحرم ذلك على المؤمنين ఒక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 భాగాన్ని తన నెత్తిపై వేసుకున్న వ్యక్తికి పెద్ద శిక్షే పడుతుంది మీరు దానిని గురించి విన్నప్పుడే విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు తమను గురించి తాము సదభిప్రాయాన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు ఇది స్పష్టమైన అభాండమని ఎందుకు ఖండించలేదు వారు తమ నిందారోపణకు రుజువుగా నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు వారు ఇప్పుడు సాక్షులను తీసుకురాలేదు కాబట్టి అల్లా దృష్టిలో వారే అసత్యవాదులు మీపై ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లా అనుగ్రహం ఆయన కారుణ్యం కృప ఉండకపోతే మీరు ఏ విషయాలలోనైతే పడిపోయారో ఆ విషయాల పర్యవసానంగా ఒక పెద్ద శిక్ష మిమ్మల్ని పట్టుకుని ఉండేది కొంచెం ఆలోచించండి అప్పుడు మీరు ఎంత ఘోరమైన తప్పు చేశారో అప్పుడు మీ నాలుకలు ఒకదాని నుండి మరొకటి ఈ అబద్ధాన్ని అందుకుంటూ పోయాయి మీరు మీకు తెలియని దాన్ని మీ నోటితో అంటూ పోయారు మీరు దానిని మామూలు విషయంగా భావించారు వాస్తవానికి అల్లా దృష్టిలో అది చాలా పెద్ద విషయం ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم يعظكم الله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 అల్లా గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు కరుణించేవాడును إن الذين يرمون المحصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة ولهم عذاب عظيم يوم تشهد عليهم ألسنتهم وأيديهم وأرجلهم بما كانوا يعملون يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين శీలవతులు అమాయికలు అయిన విశ్వాసం గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ శపించబడ్డారు వారికి పెద్ద శిక్ష పడుతుంది వారి నోళ్లు వారి కాళ్ళు చేతులు వారి చేష్టలను గురించి స్వయంగా సాక్ష్యం పలికే రోజును వారు మరచిపోకూడదు ఆ రోజు అల్లాహ్ వారికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఇస్తాడు ఇంకా సత్యాన్ని సత్యంగా చేసి చూపే అల్లాయే సత్యమని వారికి తెలిసిపోతుంది الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرؤون مما يقولون لهم مغفرة ورزق كريم అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషుల కొరకు అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల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 غير أولي الإربة من الرجال أو الطفل الذين لم يظهروا على أورات النساء ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن ప్రవక్త విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు తమ చూపులను కాపాడుకోమని తమ మర్మాంగాలను రక్షించుకోమని తమ అలంకరణను ప్రదర్శించవలదని దానంతట అదే కనిపించేది తప్ప తమ వక్షస్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించకూడదని భర్త తండ్రి భర్తల తండ్రులు తమ కుమారులు భర్తల కుమారులు అన్నదమ్ములు అన్నదమ్ముల కుమారులు అక్కాచెల్లెళ్ల కుమారులు తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు తమ స్త్రీ పురుష బానిసలు వేరే ఏ ఉద్దేశ్యమూ లేని వారి కింద పనిచేసే పురుష సేవకులు స్త్రీల గుప్త విషయాలను గురించి ఇంకా తెలియని బాలురు తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون విశ్వసించిన ప్రజలారా మీరంతా కలసి అల్లా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 ఇవ్వండి ولا تكرهوا فتياتكم على البغاء إن أردنا تحصنا لتبتغوا عرض الحياة الدنيا ومن يكرهن فإن الله من بعد إكراههن غفور رحيم మీ లౌకిక ప్రయోజనాల నిమిత్తం ఈ బానిస స్త్రీలను వృత్తికై బలవంత పెట్టకండి వారే శీలవతులుగా ఉండగోరినప్పుడు ఎవరైనా వారిని బలవంత పెడితే ఆ బలాత్కారం తరువాత అల్లాహ్ వారిని క్షమించేవాడు కరుణించేవాడును ولقد أنزلنا إليكم آيات مبينات ومثلا من الذين خلوا من قبلكم ومثلا من الذين خلوا من قبلكم وموعظة للمتقين మేము స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చే వాక్యాలను మీ వద్దకు పంపాము మీకు పూర్వం గతించిన జాతుల గుణపాఠం నేర్పే ఉదాహరణలను కూడా మేము మీ ముందు పెట్టాము భయభక్తులు కలవారికి అవసరమైన ఉపదేశాలను కూడా మేము చేశాము الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم అల్లాహ్ ఆకాశములకు భూమికి వెలుగు సృష్టిలో ఆయన వెలుగు ఉపమానం ఇలా ఉంది ఒక గూటిలో దీపం ఉన్నది ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉన్నది ఆ గాజు కుప్పె ఆణిముత్యం మాదిరిగా మెరిసే నక్షత్రంలా ఉన్నది ఆ దీపం శుభవంతమైన ఒక జైతూను వృక్షపు నూనెతో ప్రకాశింపజేయబడుతోంది ఆ వృక్షం తూర్పుకు చెందదు పడమరకు చెందదు దాని నూనె నిప్పు తగలకపోయినా దానంతట అదే మండుతుంది ఈ విధంగా వెలుగుపై వెలుగు ద్విగుణీకృతమయ్యే కారణాలన్నీ ఏకమయ్యాయి అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గం చూపుతాడు ఆయన ప్రజలకు దృష్టాంతాల ద్వారా విషయాన్ని బోధిస్తాడు ఆయన ప్రతి విషయాన్ని బాగా ఎరుగును في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال يسبح له فيها بالغدو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 గాని క్రయ విక్రయాలు గాని అల్లా సంస్మరణ విషయంలో నమాజు సంస్థాపనం జకాతు ఇవ్వటం వంటి విషయాలలో ఎవరినైతే అశ్రద్ధ వహించేలా చేయవో అటువంటి వారు ఉదయం సాయంత్రం ఆయన స్తోత్రం చేస్తారు హృదయాలు తలకిందులై కనుగ్రుడ్లు తేలిపోయే పరిస్థితి ఏర్పడబోయే రోజును గురించి వారు భయపడుతూ ఉంటారు వారు ఇదంతా ఎందుకు చేస్తారంటే అల్లాహ్ వారి ఉత్తమ కర్మల ప్రతిఫలాన్ని వారికి ఇవ్వాలని అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా ప్రసాదించాలని అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేకుండా ఇస్తాడు దానికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి పాల్పడిన వారి కర్మలకు ఉపమానంగా ఎడారిలోని ఎండమావిని చెప్పవచ్చు దప్పిక ఉన్నవాడు దానిని చూసి నీరు అనుకున్నాడు కాని అక్కడకు చేరి ఏమీ పొందలేకపోయాడు అయితే అతడు అక్కడ అల్లాహ్ ఉన్నట్లు కనుగొన్నాడు ఆయన అతని లెక్కను పూర్తిగా తేల్చివేశాడు లెక్క తేల్చడంలో అల్లాకు ఏమాత్రం ఆలస్యం కాదు లేదా వారి కర్మలకు ఒక లోతైన సముద్రములోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు దానిపై ఒక అల వ్యాపించి ఉన్నది దానిపై మరొక అల దానిపై మేఘం చీకటిపై చీకటి మనిషి తన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 الفائزون మేము అల్లాను దైవ ప్రవక్తను విశ్వసించాము విధేయతను అంగీకరించాము అని వారు అంటారు కాని దాని తరువాత వారిలోని ఒక వర్గం విధేయత పట్ల విముఖతను చూపింది అటువంటి వారు ఎంతమాత్రం విశ్వాసులు కారు దైవ ప్రవక్త వారి మధ్య ఉన్న వ్యాజ్యం విషయంలో తీర్పు చెప్పటానికి వారిని అల్లా వైపునకు ప్రవక్త వైపునకు రమ్మని పిలిచినప్పుడు వారిలోని ఒక ప్రత్యర్థి వర్గం విముఖత చూపుతుంది కాని ఒకవేళ సత్యం వారికి అనుకూలంగా ఉంటే దైవ ప్రవక్త వద్దకు పెద్ద విధేయులు మాదిరిగా వచ్చేస్తారు వారి హృదయాలకు కపట రోగమేదైనా తగిలిందా లేదా వారు సంశయంలో పడిపోయారా లేదా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయమా అసలు విషయం ఏమిటంటే అన్యాయపరులు స్వయంగా వారే విశ్వసించే వారి పని ఏమిటంటే తమ వ్యాజ్యాన్ని దైవ ప్రవక్త పరిష్కరించే విషయంలో వారు అల్లా వైపునకు ప్రవక్త వైపునకు పిలువబడితే మేము విన్నాము విధేయత చూపాము అని అనాలి అటువంటి వారే సాఫల్యం పొందుతారు అల్లాకు ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లాకు భయపడేవారు ఆయన పట్ల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 మెల్లగా జారిపోయే వారిని అల్లాహ్ బాగా ఎరుగును దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఉపద్రవములో చిక్కుకుపోతామేమో అని తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి జాగ్రత్త ఆకాశాలలోనూ భూమిపైన ఏది ఉన్నదో అది అల్లాదే మీరు ఏ వైఖరి అవలంబించినా దానిని అల్లాహ్ ఎరుగును ప్రజలు ఆయన వైపునకు మరలింపబడేనాడు వారు ఏమేమి చేసి వచ్చారో ఆయన వారికి తెలియజేస్తాడు ఆయనకు ప్రతిదానిని గురించి పూర్తిగా తెలుసు